కీర్తన సంఖ్య నూట ముప్పై ఇదిగాన తన ధర్మమించుక వదలరాదు నా హరివారై ఉండవలెగాని జాతి చండాలము దీరు జన్మాంతరములను ఏతుల కర్మ చండాలమెన్నడూ బోదు ఈతల స్వర్గము చొరనీయకుండగా త్రిశంకుడాతల తా ప్రతి స్వర్గమందునున్నాడదివో ఆస్తికులమైన వారు అట్టె రాముని గూడిరి నాస్తికుల సురకు బ్రాణములిచ్చిరి ఆస్తిక నాస్తికుడై తానందెవ్వరి వాడుగాక కస్తిబడి వాలి వృధా కలహాన బొలిసే ఇంక నొక్కటి గలదు ఎదుటనే ఉపాయము అంకెల శ్రీ వెంకటేశుడందే ఉన్నాడు సంకెదీరనీతనికి శరణు చొచ్చి వరాలు పొంకముగా చేకొనేరు భూజనులు నేడును